किञ्च दिव्यमाल्याम्बरधरम् दिव्यगन्धानुलेपनम् सर्वाश्चर्यमयम् देवमनन्तम् विश्वतोमुखम् दिव्यमाल्याम्बरधरम् दिव्यानि माल्यानि पुष्पाणि अम्बराणि वस्त्राणि च ध्रियन्ते येन ईश्वरेण तम् दिव्यमाल्याम्बरधरम् दिव्यगन्धानुलेपनम् దివ్యం గంధానులేపనం యస్య తం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం సర్వాశ్చర్యప్రాయం దేవం అనంతం నాస్య అంతః అస్తి ఇది అనంతః తం విశ్వతోముఖం సర్వతోముఖం సర్వభూతాత్మత్వాత్ తన్ దర్శయామాస అర్జునో దదర్శ ఇది వాధ్యాహ్రియతే